ఓం శ్రీ గురుభ్యో హరిహో శృతిస్మృతి పురాణామాయం కరుణాలయం శంకరం లోకశంకరం ఓం సహనాభవతు సహనం పునః సహ వీర్యం కరవాహై శాంతి శాంతి శాంతి యోగం తత్సూత్రం విద్యాత్ పంచాంతర్యావిణంతి సబ్రహ్మవిత్ ప్రలోకవిత్ సదేవిత్ సవేదవిత్ సభోగవిత్ సా విడుదల విశ్వాసాన్ని వాళ్ళు అలా చదవాలి అలా చదవాలి అంతేగాని బ్రహ్మ విచ్చ శ్లోక విచ్చ దేవ విచ్చ అలా చదవకూడదు ఒకవేళ అలా చదివే పక్షంలో బ్రహ్మ విచ్చ ఇంకేదైనా కూర్చి ఖాళీ ఉందా ఎక్కడైనా ఆ ఖాళీగా ఉన్న కుర్చీని ఇటు ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే అక్కడ వేసి అలా చదవాలి కానీ లోక మిత్ర దేవ మిత్ర అలాంటివి ఏవో ఉన్నాయనుకున్నారు అది సా కాబట్టి సహా మీకు గమనించండి మూడు మూడు ఉంటాయి ఈ మూడు పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి విరాట్ సూత్రాత్మ అభృత్వ సూత్రము అని కూడా అంటాము హిరణ్య గర్భుడు మూడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకే మీ కేసు చూసుకోండి దేహము దేహము లోపల ఏముంది ప్రాణము ప్రాణములకు లోపలే ఉన్నది తెలివి చేతను అలా చూసుకోండి ప్రస్తుతాన్ని అలా తీసుకోండి అలా ఉందంటారా అంటే ఒక సందేహం ఎందుకంటే దేహమునకు అదే బ్రహ్మాండంలో తీసుకోండి మొత్తం బ్రహ్మాండములంతరూ పురుషుడుగా నేను భావన చేయాలి దానిపైన పురుషత్వం మొత్తం బ్రహ్మాండం అంతా పురుషుడే అప్పుడు మీ దేహం ఉన్న స్థానంలో ఉండే పురుషుడు ఉంటాడే అంటే భౌతిక బ్రహ్మాండమును దేహముగా సాధించే పురుషుడు ఆయనకు విరాట్ అంటే ప్రాణం స్థానంలో సూత్ర సూత్రం అసూత్రాత్మ మనస్సు లేక బుద్ధి లోపల ఉండే తెలివితేటలంటే ఏమంటే దాని స్థానంలో హిరణ్య గర్భుడు ఓకే ఆ హిరణ్య గర్భుడిని అంతర్యామి కాబట్టి సూత్రము తెలియాలి యోగైక సూత్రం విద్య పంచ అంతర్యాగం విద్య ఎవరైతే ఆ విధంగా తెలుసుకుంటాడో వాడే బ్రహ్మను తెలిసినవాడు లోకములను తెలిసినవాడు దేవతలను వాడు వేదములను సూతములను తెలిసిన వాడు ఆత్మను వాడు సర్వము కూడా తెలిసినవాడు అని ఆ జ్ఞానం యొక్క మహిమను స్థుతిస్తున్నారు ఈ జ్ఞానం ఇంత గొప్పది సోక్యం ప్రబలంతర్గతాంతర్యామినో జ్ఞానం స్థుయతే స్థుతిస్తున్నారు ఇక్కడ విజ్ఞానము అంటే తెలియట ఉపాసించుట విజ్ఞానం అంటే ఉపాసన ఇది ఉపాసన కదా నేను తెలుసుకోవడం అంటే ఇప్పుడు ఏం తెలుసు రాముణ్ణి తెలుసుకో తెలుసుకో రాముణ్ణి తెలుసుకుంటే ఏం తెలుసుకుంటాను రాముణ్ణి ఉపాసిస్తాను ఓకే సో సూత్రము ఆ సూత్రములకు లోపల ఉండే అంతర్యాలు అదే హిరణ్యదంతుడు సగుణ బ్రహ్మ అని కూడా అంటారు సూత్రాంత యొక్క ఉపాసన తదంతర్గత అంతర్యాలు యొక్క ఉపాసన విజ్ఞానం ఇది స్టూడెంట్స్ అనుభవించేస్తారు చూడండి మీరు గమనించండి లోకంలో తెలివితేటలను ఉపాసించే వాళ్ళు కొందరు ఉంటారు శక్తిని ఉపాసించే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళ స్వభావం అలా ఉంటుంది మీరు మనిషి స్వభావాన్ని మార్చలేదండి బుద్ధిలతో పుట్టిన బుద్ధి పూర్వంతో పోతుంది అదే మారింది కాదు ఈ శక్తిని ఉపాసన చేసి వాళ్ళు లౌకికులు మతపరమైన వాళ్ళు ఒక లౌకిక శక్తి ఉపాసన అంటే ఎవరు ఈ స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళు ఎస్కలేట్స్ అంటారు వాళ్ళు శక్తిని ఉపాసన చేస్తూ ఉంటారు కేవలం శక్తి ఉపాసన చేస్తారు వెరీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ దాన్ని ఉపాసన చేస్తారు ఈ మతపరమైన వాళ్ళు వాళ్ళేమీ శక్తిగా ఉంటారు వాళ్ళు నీరసంగానే ఉంటారు బొబ్బే ఉంటుంది తప్ప కాళ్ళు సన్నగానే ఉంటాయి చేతులు సన్నగానే ఉంటాయి వాళ్ళేమీ శక్తిగా ఉండరు కానీ ఆ దేవతను ఉపాసన చేస్తారు శక్తి ఆ శక్తికి పురాణంలో స్త్రీ రూపంగా వర్ణించడం అదంతా పురాణం వేదం స్త్రీ అని చెప్పదు పురాణంలోకి వచ్చేప్పటికి శక్తి స్త్రీలింగ శబ్దం కనుక దాన్ని ఒక స్త్రీ మూర్తిగా భావన చేసి మంచిదే స్త్రీ అనేప్పటికీ ఒక స్త్రీ వచ్చేప్పటికి చుట్టూ ఇంకో రెండు మంది స్త్రీలు కూడా వస్తారు అలాగే ఉపాసనలో భాగంగా అయ్యా మీరు ఎవరిని ఉపాసన చేస్తున్నారు మేము లక్ష్మిని ఉపాసన చేస్తున్నాం వైష్ణవులు ఉన్నారనుకోండి లక్ష్మిని ఉపాసిస్తారు గోదాదేవిని ఉపాసిస్తారు పార్వతిని సరస్వతిని వాళ్ళు ఉపాసిస్తారు వాళ్ళు ఏమని చెప్తారంటే మేము పార్వతిని సరస్వతిని ఎందుకంటే ఉపాసించడం వాళ్ళిద్దరూ వచ్చి మా గోదాదేవిని లక్ష్మీదేవిని పోతున్నారు ఇంటికంటే చెప్తారండో మీరు కొంచెం కొంచెం బలంగా ఉంటే ఇప్పుడే చూసి వచ్చానని కూడా అనేసినా మీరు అనేసేయండి అలా చెప్తారు మొత్తానికి సూర్యమూర్తులను ఉపాసన చేస్తూ ఉంటారు శక్తి ఇది ఒక వర్గం ఇంకో వర్గం ఉన్నది జ్ఞానం ఉపాసన చేస్తారు జ్ఞానస్వరూపంగా అంటే సరస్వతిని ఉపాసిస్తారు లేకపోతే బృహస్పతిని ఉపాసిస్తారు లేదా బ్రహ్మదేవుని బ్రహ్మదేవుడి జ్ఞానమూర్తి కదా అయితే వేద పురుషుడని అలా ఉపాసిస్తారు అయితే శివుడు దక్షిణామూర్తి జ్ఞానావతారం అని పేరు ఉపాసిస్తారు విష్ణు వైష్ణవులైతే వాళ్ళు శివుడు అవతారాల్లోకి రాదు వాళ్ళు అంటే వాళ్ళు వేరే ఒక జ్ఞానావతారం పెట్టుకున్నారు కానీ హయగ్రీవ అంటారు నేను చిన్నప్పుడు మొట్టమొదటి శ్లోకం సుబ్రహెచ్చి దగ్గరికి వెళ్తూనే గర్భ విషయానికి ముందు మొట్టమొదటి శ్లోకం ఏంటంటే జ్ఞానానందమయం దేవం నిర్మల ప్రతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని శ్లోకం జరిగేవాడు శ్లోకం చదవడమే మిగిలేదు నేను ఎప్పుడు హైగ్రీవుని ఉపాసన నేను చేయలేదు హైగ్రీవుని ఉపాసన చేసిన వాళ్ళు కూడా నాకు ఎవరో కనపడలేదు వెళ్ళకుండా రామరాయ కవి గారిని తప్పించి హైగ్రీవ ఉపాసన చేసిన వాళ్ళు ఎవరో కనపడలేదు అదంత పాపులర్ ఉపాసన కాదు ఆయన వెల్లంకొండ రామరాయ కవి గారు చేశారు ఉంటే ఈ శ్లోకం చదివేవాళ్ళం అంటే జ్ఞానోపాసన అయితే ఉన్నది కదా కాబట్టి ఈ సూత్రము ఉపాసన వాళ్ళు ఆ శక్తి ఉపాసన అనమాట అంతర్యామిని ఉపాసన చేసేవాడు కొంచెం జ్ఞాన స్వరూపంగా ఉపాసన చేసేవాడు కాబట్టి మనిషిలో శక్తి జ్ఞానము రెండు ఉంటాయి కొందరు శక్తిని ఉపాసన చేస్తారు కొందరు జ్ఞానాన్ని ఉపాసన చేస్తారు వాస్తవంలో ఏది బయట ఉంటుంది ఏది లోపల ఉంటుంది అంటే సూత్రము శక్తి బాహ్యము అంతర్యామి జ్ఞానము ఆంతరము తదంతర్గత దాని పేరే అంతర్యామి కదా ఈ రెండింటి యొక్క ఉపాసన తన గొప్పదండో దీని అర్థం ఏంటంటే మీరు దేవుణ్ణి దండం పెట్టుకుంటారు కదా అంటే అదే అర్థం వేదంలో దేవుణ్ణి సూత్ర రూపంగాను అంతర్యామి రూపంగాను ప్రతిపాదిస్తారు వేదంలో దేవుడు మీరు దేవుడిని దండం పెట్టుకుంటారు అంటే దేవుడు అంటే ఏమిటి చెప్పండి మీరు అంటే ఏదో రాముడు కృష్ణుడు ఏదో పేరు చెప్తారు అది పౌరాణిక దేవుడు ఈ దేవుడు ఇది వైదిక దేవుడు సూత్ర అంతర్యాలు ఈ రకమైన ఉపాసన వైదిక ఉపాసన కాబట్టి మీ పౌరాణిక దేవతలను మీరు అడ్డుపెట్టుకోండి దాన్ని ఇప్పుడేం కావనక్కర్లేదు మొత్తానికి వైదికమైన ఉపాసనలో ఉండే ఆ లోటు దాన్ని తెలుసుకున్నట్లయితే ఎంతో గొప్ప ప్రయోజనం ఉండదు ఎంతో గొప్ప ఉంటారా ఏదో <laughs> ఇబ్బంది లేదా <laughs> సూత్రం ఈ ఏ కాప్య అన్నది ఎగ్రివియేషన్లో దాన్ని డ్రాప్ చేయాల్సి ఉండే నేను ఎగ్రివియేట్ చేశాను కదా ఎగ్రివియేట్ చేసినప్పుడు ఈ కాప్య అనే క్యారెక్టర్ని తీసేశాను దానికి ఉపాసనకి సంబంధం లేదండి కాబట్టి నేను ఏ కావ్యాన్ని సొంత పెట్టేయండి అది అర్థం పెట్టుకోండి ఓకే ఎవడైతే ఎవడైనా సరే కష్టం ఎవడైనా చేయొచ్చని ఉపాసన ఇప్పుడు తల్లిదండ్రులకి నాకు కొడుకులు ఉన్నారు తీసుకోండి ఈ తల్లిదండ్రులకి సేవ ఏ కొడుకు చేయాలి ఎవరైనా చేయొచ్చు ఏ కొడుకు చేయాలనో కూడా ఎవరైనా చేయొచ్చు పెద్ద కొడుకు టీచరు రెండో కొడుకు ఆర్మీ అభినందన్ వర్తమా రెండో కొడుకు మూడో కొడుకేమో బిజినెస్ మ్యాన్ నాలుగో కొడుకు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు తల్లిదండ్రులకు ఇప్పుడు ఏ కొడుకు సేవ చేయాలి ఎవరు చేయొచ్చు అలాగే లోకంలో ఉండే సకల ప్రాణులు మానవులు కూడా ఆ పరమాత్మకు సంతానమే కాబట్టి ఆ పరమాత్మని ఎవరైనా ఉపాసన చేసుకోవచ్చు కష్టితం ఎవరైతే ఎవరైనా కావచ్చు అండి ఎవరైనా కావచ్చు అండి వాడు నిశ్చయముగా ఎవరైనా కావచ్చు వాడు ఆ సూత్రమును విద్యా విద్యానిద్య ఆ సూత్రమును తెలుసుకుంటాడు తెలుసుకోవడం అంటే ఉపాసన ఓకే సంఖ్య అంతర్యామినం సూత్రాంతర్గతం తస్యవ సూత్రస్య నియంతారం విద్యాత్ ఆ సూత్రములకు లోపలుండి ఆ సూత్రమును నియంత్రిస్తూ ఉండే అంతర్యాన్ని కూడా ఎవరైతే ఉపాసన చేస్తారో ఇప్పుడు నా నా చేతి కేసు చూడండి ఈ చేతిని ఎలా పైకెత్తాను ఆ పైకెత్తడానికి ఉపయోగించే శక్తి పేరే సూత్రము దాని సూత్రం అని ఎందుకన్నారు ఈ చేతిలోనూ అదే ఈ చేతిలోనూ అదే కంట్లోనూ అదే ముక్కులోనూ అదే కాలంలోనూ అదే మొత్తం శరీరం అంతా అదే ఉంది కనుక అదే ఈ శరీరాన్ని పూలమాల సూత్రములాగా నిలబెట్టగలుగుతుంది అందుకోసం దాన్ని సూత్రము కాబట్టి ఇలా చేయపరిగెత్తానంటే ఏ ఆ శక్తి ఏమిటది సూత్రము అని చేయి పరిగెత్తానంటే ఆ సంకల్పించి చేయి పరిగెత్తానా సంకల్పం లేకుండానే చేయి పరిగెత్తాను కాబట్టి సంకల్పము అంతర్యామి సూత్రానికి అంతర్యామి సంకల్పం ఇప్పుడు మీకు తెలుసా గన్ పేల్చాడు అనుకోండి గన్ పేలిస్తే ఎదరవాడు ప్రాణం పోయింది ఉరిశిక్ష చిటికల్ ఉరిశిక్ష ట్రెక్ గన్కు వేస్తారా మనిషికి వేస్తారా మనిషికి వేస్తారా ట్రిగ్గర్కి వేస్తారు ట్రిగ్గర్కి వేస్తారా ట్రిగ్గర్ లాగిన వేలుకి వేస్తారా వేలుకి వేస్తారా వేలుకి వేస్తారా మనిషికి వేస్తారా మనిషికి వేస్తారా ఈ మనిషికి వేస్తారా పంపించిన వాడికి వేస్తారా పంపించిన వాడికి వేస్తారా ఉరిశిక్ష ఈ మనిషి ప్రయాణం ఏడు పెట్టాడు పంపించిన వాడికి వేస్తా ఇప్పుడు మొన్న కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని వాడు లోకల్ సర్వే చేసింది కానీ మరి మోడీ గారి యొక్క బాలాకోట్ వెళ్లి వాళ్ళందరినీ చావకుండా వచ్చారు వాళ్ళు పంపించారు వీడు ఇక్కడే పోయాడు ఆ బాంబుతో పాటు వీడు పోయాడు కదా బాంబు పోయింది వీడు పోయాడు ఇంకో ముప్పై నాలుగు మంది పోయాడు కాబట్టి చంపిన వాడు పోయాడు ఇంకా మన పని అయిపోయిందని దుఃఖుకుంది వాడు పంపిన వాడు అక్కడ ఉన్నాడు వాడు అక్కడ నిద్రపోతున్నాడు వాళ్ళందరూ మూడు వందల యాభై మంది ఉన్నారు అక్కడ ఈ పంపించిన వాడు వెనకాల వీళ్ళు థౌజండ్ పౌండ్స్ బాంబు అని వాళ్ళ నిద్ర వాళ్ళేసి వచ్చారు వాళ్ళ నిద్రలోనే మటాష్ అయిపోయింది ఇంకెవరు మిగలలేదు ఏమిటంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు వేశారు అవును వాళ్ళు పంపించారు కాబట్టి వాళ్ళ దగ్గర వేశారు కాబట్టి ఎప్పుడూ కూడా చెయ్యి లేచిందంటే అది గొప్ప కాదు దాని వెనకాల ఉన్న సంకల్పం ఎప్పుడు శక్తి కంటే సంకల్పమునకు ప్రాముఖ్యం ఎక్కువ అంచేతనే శక్తి ఉపాసన చేసే వాటి కంటే జ్ఞానము ఉపాసన చేసే వాళ్ళు ఎప్పుడు గొప్ప అలాగే కర్మ చేసే వాడి కంటే జ్ఞానమును సంపాదించేవాడు ఎప్పుడు గొప్ప సూక్ష్మము కాబట్టి అంతర్యామి కూడా ఆ సూత్రమును నియంత్రిస్తూ ఉండే అంతర్యామిని కూడా ఎవడైతే ఉపాసన చేస్తాడో ఈ లోకంలో ఇప్పుడు సమాజంలో సూత్రం అంటే ఎవరికి ఏమీ తెలియదు మీకు నేను రెండు క్లాసులు ఉద్ఘాటం చేసి చెప్తున్నాను కాబట్టి నడుస్తోంది కానీ సూత్రం అని బయటకు వెళ్ళి మీరు ఎప్పుడైనా సూత్రానికి దండం పెడతారా అని అడగండి ఎవరు అంతర్యామి అనే మాట నువ్వు కొంతకాలకి కొంతనా విన్నట్లు అనిపిస్తుంది ఈ సూత్రం అనే మాట కేవలము వేదాంతం చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది తైత్రీయ ఉపనిషత్తులో కూడా ప్రాణ ఉపాసన ఉన్నది ప్రాణం దేవా అను ప్రాణంతి మనుష్య పశవశ్చయే ఇది ప్రాణము ఇది సూత్ర సూత్రాత్మ సో సూత్రాత్మ ఉపాసన మీకు తైత్రీయంలో కూడా వస్తుంది తైత్రీయ ఉపనిషత్తు సరే ఎవరైతే ఉపాసన చేస్తారో ఓకే యహ ఇది ఏవం తేన ప్రకారేణ అక్కడ ఎలాగంటే యహ నియంతానం విద్య ఎవరైతే ఆంతర్యాలను ఉపాసన చేస్తాడో ఎలాగే ఇతి ఇతి అంటే ఏమం ప్రకారేణ పైన చెప్పిన విధంగా ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాడు ఏమవుతాడు సహాది పరమాత్మ విధి వాడు నిశ్చయముగా పరమాత్మను తెలుసుకున్నవాడు అవుతాడు కాబట్టి మీరు పరమాత్మను తెలుసుకోవాలంటే ఊరికే ఏమో కల్పనలు పెట్టుకుని పరమాత్మని మీరు చూసుకుంటానంటే ఎవరు కాదండు మీ ఇష్టం బట్ పరమాత్మ సూత్ర రూపంగా ఉన్నాడు దాని ఉంచుతోందంటే ఆ శక్తి నది ప్రవహిస్తుందంటే ఆ శక్తి చెట్లు చేపలు అన్ని పెరుగుతున్నాయి సకల ప్రాణులు పక్షులు పశుపక్ష్యాదులు వాటి ఎన్నో ఒక అద్భుతమైన శక్తి ప్రసరిస్తూ ఉంటుంది ఆ శక్తియే పరమాత్మ ఆ శక్తికి లోపల ఉండి నడిపించే అంతర్యామియే పరమాత్మ ఆ విధంగా ఎవరైతే ఆ సూత్రాన్ని కానీ అంతర్ సూత్రము అంతర్యామిని తెలుసుకుని ఉపాసిస్తాడో వాడు సాక్షాత్తు ఆ పరమాత్మను ఉపాసించిన వాడే అవుతున్నాడు సహా లోకాంత్యూనాది అంతర్యామినా నియమ్యమానా లోకాన్ని వేత్తి వాడికే లోకములు తెలుసు తెలిసిన వాడు వాడే లోకములను తెలుసుకుంటున్నాడు అంటే లోకములను ఎవరైనా తెలుసుకోవచ్చు కదంటే మీరు ఈ లోకం జనులు లోకములను ఆ ఉపాసకులు తెలుసుకున్నట్టుగా తెలుసుకోలేదు వీళ్ళకి పై పై కనపడేదేదో తెలుసుకుంటారు అదిగో నక్షత్రములను నక్షత్రములను తెలుసుకుంటారు కానీ నక్షత్రముల లోపల ఉండే అంతర్యామిని వీళ్ళు తెలుసుకోలేదు వీళ్ళకి అంతర్యాన్ని తెలియదు గ్రహములు అంటారు గ్రహములు ఇవో ఇది గ్రహము ఇది ఇది బృహస్పతి గురు గ్రహము అని ఎన్నంటారు కానీ ఆ గ్రహముల లోపల ఉండే అంతర్యామిని వీళ్ళు ఎరగారు శని వేరు బృహస్పతి వేరు శుక్రుడు వేరు కుజుడు వేరు ఎందుకని వేరయ్యారు అంటే వాటన్నిటి ఎందు సమానముగా ఉన్న అంతర్యామిని తెలియకపోవడం చేత వీళ్ళందరూ వేరు వేరయ్యారు కాబట్టి కుదురు మీకు ఉపకారం చేస్తాడా కుదురు లోపల ఉన్న అంతర్యామి మీకు ఉపకారం చేస్తాడా తర్వాత కుదురులో ఉన్న అంతర్యామి మీకు ఉపకారం చేస్తాడా మీలో ఉన్న అంతర్యామి మీకు ఉపకారం చేస్తాడా చూడండి ముంజేటి కంకణమునకు అర్థము కాబట్టి ఎవరైతే అంతర్యామిని తెలుసుకుంటాడో వాడే యథార్థముగా ఈ లోకములను తెలిసిన వాడు భూవు భువ అని మూడు లోకాలు లోకాలు మూడు మూడు లోకములు పద్నాలుగు ముప్పై ఆరు అలా పెట్టకూడదు సింపుల్ గా ఉండాలి మూడు లోకములు ఈ మూడు లోకములను ఎవరు తెలుసుకుంటాడంటే ఆ మూడు లోకములను ఆ లోకల నుండి నియంత్రించే ఆ పరమాత్మని అంతర్యాన్ని తెలిసిన వాడే యథార్థముగా లోకములను తెలిసిన వాడు అవుతాడు सह देवाञ्च అజ్ఞాదీన్ లోకినో జానాతి లోకము లోకి లోకము ఉంటుంది ఆ లోకానికి దేవత ఉంటుంది ఆ దేవతని లోకి అంట ఎలాగో తెలుసునండి భూరితి వా అగ్ని భువ ఇది వాయు సువరిత్యాదిత్య ఓకే సో భూ అనే లోకానికి లోకి ఎవరు అగ్ని ధ్రువ అనే లోకానికి లోకి ఎవరు వాయువు సుమర్లోకమునకు లోకి ఆదిత్యుడు కాబట్టి ఈ అగ్ని వాయువు ఆదిత్యుడు ఈ దేవతలను తెలుసుకున్నవాడు ఎవడు అంటే అగ్ని ఫలానాయని కొడుకు వాయువు ఇంకొకటి కొడుకు ఆదిత్యుడు ఒక ఆమె కొడుకు అని ఇలా కథలు చెప్పేవాడికి వాళ్ళు తెలిసినట్ట తెలిసినట్టు కాదు వాయువు అగ్ని వాయురాదిత్య అగ్ని వాయువు ఆదిత్యుడు ఈ మూడు ఎవరికి తెలుసునో తెలిసిన నుండి ప్రపంచమునకు వేడినిచ్చే అంతర్యాన్ని ఎవరు తెలుసుకుంటాడో వాడే అగ్నిని తెలిసిన వాడు కాబట్టి వాయువునందుండి లోపల అంతర్యామిగా ఉంది ఆ వాయువును వీక్షిట్లా చేస్తున్నటువంటి అంతర్యాన్ని ఎవరు తెలుస్తాడో వాడే వాయువును తెలిసిన వాడు ఇప్పుడు అభినందన్ వర్తమాన్ తెలియడం అనగానే ఆయన వెనకాల నుండి నడిపించిన మోడీ గారిని తెలిస్తే అతన్ని తెలిసింది అవునా అందరూ అలాగే అనుకుంటున్నారు కదా ఎవరో కొంతమంది అపోజిషన్ వాళ్ళు మినహాయించి అందరూ ఎలా తెలుసుకుంటున్నారు ఇదంతా కూడా మోడీ గారు నడిపించారు అని తెలుసుకుంటున్నారు లేదా వీళ్ళందరూ నడిచారు మోడీ గారు వెళ్లి విమానంలో కూర్చోవచ్చు కదా వీళ్ళందరూ వీళ్ళ వీళ్ళ పనులు చేస్తారు కానీ వీళ్ళ వెనకాలన్న అంతర్యాలుగా ఉండి చేయించిన వాడు వాయువు ఊహించుతూ ఉంటుంది అంతర్యామిని తెలుసుకోవాలి వాయువు గొప్పతనం కాదు వాయువు లోపల అంతర్యామి ఉన్నారు ఎప్పుడైతే మీరు అగ్ని ఎందు వాయువునందు ఆదిత్యుని ఎందు ప్రకాశించే సూర్యుని ఎందు అంతర్యామి ఉండి ఆయన్ని ప్రకాశింపజేస్తున్నాడు అని మీరు తెలుసుకుంటారో అదే అంతర్యామి మీలో కూడా ఉన్నాడని మీరు తెలుసుకుంటారు అప్పుడు ఏమవుతుందో తెలుసునండి దేవవిధు మీరే అవుతారు ఆత్మవిధు కూడా మీరే అవుతారు అదే వస్తుంది అక్కడ దేవతలను తెలుసుకుంటాడు అగ్ని మొదలైన దేవతలు ఈ దేవతలు ఎవరో తెలిసినా లోకినా ఆయా లోకములకు అధిపతులైన దేవతలను తెలుసుకుంటున్నాడు వేదాంచ సర్వ ప్రమాణభూతాన్ని వేదములను కూడా తెలుసుకుంటాడు వేదములు అన్ని విషయములను చక్కగా మన ముందు ప్రవేశ తెలుపు చేస్తాయి ప్రమాణము అంటే తెలుపుడు చేసాయి ఇప్పుడు అంతర్యామిని గురించి మీరు తెలుపుడు చేయాలనుకోండి ఏది తెలుపుడు చేసుకోండి వేదమేగా కర్మలను తెలుపుడు చేయాలనుకోండి ఎవరు వేదమేగా జ్ఞానమును కూడా వేదమేగా కాబట్టి సర్వ అంటే కర్మలు ఉపాసనలు జ్ఞానము వీటన్నింటినీ తెలియటువంటి వేదం ఏదైతే కలదో ఆ వేదమును తెలిసిన వాడు ఎవడు ఎవడైతే అంతర్యాలను తెలిసేదో వాడే వేదములను తెలుసుకున్నవాడు చాలా మంది వేదాన్ని వర్ణిస్తారు కానీ అర్థం తెలియదు మొన్న ఓ వేద పండితులు వచ్చారు నా దగ్గర ఓ పనులు చెప్తారు నాకు చెప్పండి బ్రహ్మవాదినో వదంతి అని మొదలుపెట్టి ఆయన చెప్పారు అంటే విలువ ఆయన చెప్తుంటే నేను ఇలా తలకే వస్తున్నాను పనసంతా అయిన తర్వాత ఆయన నాతో అన్నారు నేను పనసు చెప్తుంటే మీకు తెలిసిపోతున్నట్టుంది ఆయన అవునంటాను అబద్ధం చెప్తామా మరి అవును అవునండి మరి మేము ఒకే పనసం అందించడానికి వచ్చామే కానీ మాకు అర్థం తెలియలేదు నేను పనసు చెప్తుండగానే ఆ చెప్పి వాక్యాలు కానీ చెప్తుంటే ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థం తెలుసుకో ఉన్నట్టుగా తెలిసిపోతూ ఉంటాయి మీకు తెలిసింది మాకు తెలియలేదు అని పాపం ఆయన అలా అన్నారు మీరు మీరు చింత చేయకండి మీరు చేసే పని కూడా గొప్ప పని నేను సంతోషపెట్టి పంపించాను కాబట్టి వేదము వాడు ఎవరో తెలుసునా దాని అర్థము తెలిసి దాన్ని తెలుసుకుని దాన్ని మనస్సులో భావన చేసి ఆచరణలో పెట్టి ఈ సకల జగత్తులో అంతర్యామిని తెలుసుకున్నవాడే వేదము తెలుసుకున్నవాడు ఒకటి వేదము వల్లించిన వాడు వేద పాఠక అని ఉండేది అంటే వేదాన్ని పఠిస్తాడంటే వల్లించుతాడని అర్థం వేద బాధ్యత వేదాన్ని వల్లిస్తాడని అర్థం లేకపోతే మీరు చిన్నపిల్లల్ని వల్లింప వేస్తే వాళ్ళు కూడా వల్లిస్తారు చిన్నపిల్లలకి మీరు వేదము అయితే శ్లోకాలు ఇవి చెప్పారనుకోండి వాళ్ళు వల్లించేస్తారు పిల్లలకి ఏమిటి వల్లించేస్తారు మనకంటే బాగా వల్లిస్తారు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయితే అర్థం తెలుసుకోవాలి కాబట్టి వేద తర్వాత భూత విశ్లేషించాలి భూతాంక బ్రహ్మాది సూత్రేణ క్రియమాణాన్ని తదంతర్గతేన అంతర్యామిన నియమ్యమానాన్ని వేసి సకల ప్రాణులను వీడే తెలుసుకుంటాడు వీడే తెలిసిన వాడు అవుతాడు ఎవడు వీడు ఆ సూత్రమును అంతర్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే సకల ప్రాణులను తెలుసుకున్నవాడు అవుతాడు ఎందుకో తెలుసుకున్నాండి సకల ప్రాణుల ఎందు ప్రాణులంటే బ్రహ్మదేవుడితో మొదలు పెట్టండి బ్రహ్మాదేవుడు జరిగిపోవడం వరకు ఉండే సకల ప్రాణుల ఎందు ఒకే సూత్రము సూత్రాత్మ అదే సూత్రాత్మ ఉన్నాడు అదే అంతర్యాన్ని ఉన్నాడు ఇప్పుడు మీరు చెట్టు చెట్టుకి ఆకులు పువ్వులు ఈ ఆకుల్ని పెంచి పువ్వుల్ని పెరిగి మీరు పూజ చేస్తామంటున్నారు కానీ ఆ ఆకులు జీవించున్నాయా లేదా వాటిల్లో ప్రాణం ఉందా లేదా పువ్వుల్లో ప్రాణం ఉందా లేదా మరి సూత్రాత్మ ఉన్నాడుగా ప్రాణం ఉంటాయి అంతర్యాగం ఉన్నాడుగా పూజ స్వామీజీ ఓ మాట చెప్పారు ఒక ఆయన కృష్ణ కాన్షియస్నెస్ భక్తుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన రోజు ఒక ఉద్యానవనం ఎవరో ఇంటి ముందు గార్డెన్ పెట్టుకుని దాంట్లో గులాబీలు మొదలైన మొక్కలను పెంచుకున్నారు ఏమో కాంపౌండ్ వాళ్ళు దానికి గేటు కూడా ఇతను తెల్లవారుజాము వచ్చి వీళ్ళు నిద్రపోతుంటే ఆ గులాబీలు అన్ని పువ్వులు పోసుకుని వెళ్ళిపోతారు ఈ ఇంటి యజమానులు యజమానురాలు ఏమిటా తెల్లవారి పువ్వులు ఒక్కటే ఉన్నా అన్ని అన్ని పోసుకుని వెళ్ళకూడదు అని వెళ్తాయని వాళ్ళు ఓ రోజు కాపలా కాశారు కాపలా కాసి ఈ గేట్ చూస్తుంటే వెళ్ళి పువ్వులు కోస్తుంటే చేపట్టుకున్నారు చేపట్టుకుంటే ఎవరికైనా మీరు ఏం పని చేస్తున్నారంటే ఏం చేస్తున్నాను పువ్వులు కోస్తున్నాను దేనికోసం నా కోసం కాదు నా నెత్తిని పెట్టుకున్న కోసం కాదు శ్రీకృష్ణుడి కోసం కోస్తున్నాను అని దెబ్బలాంటి అంటే అది కాదంటే శ్రీకృష్ణుడి కోసం కూడా మా రాజ్యంలో ఉన్న పువ్వులు మీరు కోసి శ్రీకృష్ణుడి కోసం కోస్తున్నాను అంటే అవును మీ రాజ్యం కాబట్టి శ్రీకృష్ణుడు కాదే ఈ పువ్వులు కూడా శ్రీకృష్ణుడువే శ్రీకృష్ణుడి కోసం నేను కోస్తున్నా మీరెవరు కాదనడానికి నన్ను మీ పువ్వులు కాదు శ్రీకృష్ణుడివి అని చెప్పాడు ఆయన అప్పుడు కొంచెం స్వామి అన్నారు శ్రీకృష్ణుడి పువ్వుల్ని నువ్వు మాత్రమే చూపిస్తావు అక్కడే ఉండని ఆయన దానికి సమన్వయం చేశారు శ్రీకృష్ణుడే పువ్వులు ఉన్నది అలాగే వాటిని పీకేసి తీసుకెళ్ళి ఎక్కడో పెడతారంటారేంటి ఇక్కడ ఉంటే శ్రీకృష్ణుడికి పువ్వు కాదా అది కాదు విగ్రహం మీద ఉంటే శ్రీకృష్ణుడికి సమర్పించినట్టు అవుతుంది మొక్కకుంటే మొక్క లోపల సూత్రం అంతర్యాలే ఉన్నాడుగా ఈ పువ్వు మొక్క లోపల సూత్రము అంతర్యానికి సమర్పితమయ్యే ఉన్నది మీరు అక్కర్లేదండి సంవత్సరం అయ్యే ఉన్నది తెలుసుకోద్దు ఆ రకంగా ఉంటే తెలిసేయడమే కింద పడింది తీసి మీరు సమర్పించండి తీసుకోండి ఎందుకంటే దానికి సూత్రంతో సంబంధం వదిలిపోయింది కనుక దాన్ని తీసుకెళ్లి మీరు సమర్పించండి అంతేగాని దేనికి మీరు ఎందుకు సమర్పించాల్సిన అవసరమేమున్నది బ్రహ్మాది స్తంభ పర్యంత బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి గెలిచిపోవచ్చ వరకు కూడా సకల ప్రాణుల ఎందు ఆ సకల ప్రాణులు నువ్వు ప్రాణులను ఆ సూత్రాత్మయే నిలబెడుతున్నాడు ధ్రియమాన అని మీరు చెప్పండి మీరు నిలబడ్డాలి నిలబడితే పడిపోకుండా నిలబడ్డారు ఆ పక్కన అస్థి మంజరాన్ని నిలబెడితే అది నిలబడుతుందా పడిపోతుందా అస్థి మంజరాన్ని ఎవరు నిలబెడతారు మంజరాన్ని వేగాలు చేస్తారు అది నిలబడుతుంది లేదా ఈ అస్థిపంజరం నిలబడుతుంది ఎందుకని లోపల సూత్రాత్మ ఉండి నిలబడు చెట్టు నిలబడుతుంది ఎందుకని సూత్రాత్మ ఉన్నాడు సూత్రాత్మ లేకపోతే చెట్టు పడిపోతుంది కాబట్టి సకల ప్రాణులను ఇప్పుడు పక్షులు ఆకాశంలో నిలబడుతున్నాయి కింద పడిపోవట్లేదుగా అంటే సూత్రాత్మ నిలబెడుతుంది సూత్రాత్మ అంటే ఒక పెద్ద ఆయన రిమోట్ కంట్రోల్ పెట్టి నిలబెడుతున్నాడు అనుకున్నారు వాటి ఏళ్ళు ఆ ప్రాణశక్తి రూపంగా సూత్రాత్మ వ్యాపించి నిలబెడుతుంది ఆ విధంగా దర్శించాలి అదే ఉపాసన ఉపాసన అంటే అక్కడ కళ్ళు మూసుకుని ముక్కు మూసుకోవడం కాదు ఇది ఉపాసన సకల ప్రాణులను నిలబెడుతున్నటువంటి సూత్రాత్మను తెలియాలి ఆ సూత్రాత్మ లోపల అంతర్గతైన అంతర్యామిన ఇప్పుడు పక్షి ఎదుగుతోందనుకోండి ఆ రెక్కలకి శక్తినిచ్చేది సూత్రాత్మ అయితే ఆ బుద్ధికి డైరెక్షన్ ఇచ్చేది అంతర్యామి పడవని తోస్తున్నారు గడలు పెట్టి తోస్తున్నారు ఒకటి చుక్కాన్ని పంపుతున్నాడు ఆ చుక్కాన్ని వాడు అంతర్యామి ఈ గడలు వేసి తోసి వాళ్ళు సూత్రాలు ఆ పడవ ముందుకు పోతూ ఉంటుంది సకల ప్రాణులను ఆ విధంగా సూత్రాత్మ అంతర్యాన్ని కలిపి నడిపిస్తూ ఉన్నారు ఎవరైతే ఈ విషయాలన్నీ తెలుసుకుంటారో వాళ్ళు భూతలు సకల ప్రాణులను తెలుసుకున్న వాళ్ళు అవుతారు ఇంకా సహా ఆత్మానంచ విశిష్టం తేనైవాంతర్యాన్ని అంగన్యమానం వేసి తనలో కూడా ఈ సూత్రాత్మని అంతర్యాన్ని దర్శించాలి ఇప్పుడు నేను ఉన్నాను నేను ఈ పనులు చేయగలుగుతున్నాను అంటే సూత్రాత్మ నా చేత చేయిస్తున్నాడు కర్తృత్వం ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే సూత్రాత్మ కల్పిస్తున్నాడు కలికేది భాగవతమట కలిగించడి వాడు రామభద్రుడు నే పలికిన ప్రవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగలేలా అన్నాడు బొమ్మను పోతున్నాడు ఆయన భక్తి మార్గంలో చెప్పాడు దాన్ని ఇక్కడ జ్ఞాన మార్గంలో చెప్తున్నారు సో అంటే పంపించే అంటే ఏదో రిమోట్ కంట్రోల్లో పంపిస్తున్నాడని మీరు అనుకోదు రిమోట్ కంట్రోల్లో పనిచేసడం కాదు రిమోట్ కంట్రోల్ అంటే ఈ మధ్యన వచ్చాయి దాన్ని బట్టి మనకు అలా తెలుసు విష్ణువు రిమోట్ కంట్రోల్ అక్కర్లేదు ఎందుకంటే ఆయన అంతటా ఉన్నాడు ఎక్కడో ఒకటోటే ఉండేవాడికి రిమోట్ కంట్రోల్ కావాలి అంతటా ఉండేవాడికి రిమోట్ కంట్రోల్ అక్కర్లా సో నాలో నా చేతులకి శక్తినిచ్చి చేతులతో పని చేయిస్తున్నాడు సూత్రము నా కాళ్ళ చేత నడిపిస్తున్నాడు సూత్రము వాక్కులో పనిచేస్తున్నాడు సూత్రాత్మ బుద్ధితో తోపింపజేస్తున్నాడు అంతర్యాన్ని ఆ సూత్రానికి అంతర్యాన్ని సో ఈ విధంగా ఎవరైతే తన స్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడే ఆత్మవిత్ తన స్వరూపము తెలుసుకున్నవాడు ఈ దేహేంద్రియ ముందు కర్మేంద్రియములు చేసే కర్మలన్నింటి వెనుక సూత్రాత్మ జ్ఞానేంద్రియముల వ్యాపారములన్నింటి వెనుక అంతర్యామి ఉండి ఆ సూత్రాత్మ లోపల కూడా అంతర్యామియే ఉండి ఈ దేహేంద్రియ సంఘాతమును ముందుకు తోసుకుపోతూ ఉన్నాడు ఆ పరమాత్మ అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడే ఆత్మ సర్వంచ జగత్ తథాభూతం వ్యక్తి సకల జగత్తు కూడా నేను ఎలాగో సకల ప్రాణులు అంటే సకల జగత్తు కూడా అంతే కాబట్టి సకల జగత్తును వ్యాపించి లోపల అంతర్జాతిగా ఉండి జగత్తును నియంత్రిస్తున్నారు ఇప్పుడు మీరు ఆలోచించండి చిన్నప్పుడు రేడియో నేను రేడియో వినేవాడి నాకేం రేడియో ఉండేది కాదు ఎవరిలో ధనవంతులు రేడియో కొనుక్కున్నారు ఇప్పుడు ఆ ఊళ్ళో ధనవంతులు ఎవరంటే తెలిసిన ఒక పెట్టి ఒకటి ఉండేది రేడియో పెట్టే ఆ పెట్టే ఉన్న వాళ్ళే వాళ్ళ రేడియో పెట్టి లోపల పెట్టుకుంటారు లోపల అల్మైరాలో పెట్టుకుంటారు అల్మైరా తలుపు వేసేసి పెడతారు కూడా అది రేడియో పూర్వం సాయంకాలం ఐదింటికి ప్రారంభమైంది అప్పుడు అల్మైరా తీస్తారు తీసినప్పుడు మనం బయట ఉండి కిటికీ గుండా అల్మైరాలో ఉండే రేడియో చూడవచ్చు అక్కడి నుంచి వచ్చే శబ్దాన్ని నేను అవ్వచ్చు అలా ఉంది ఉన్నప్పుడు అలా రేడియో ఉంటే ఒకసారి ఒక ప్రసంగం వచ్చింది రేడియో నుంచి పలికేది ఎవరు అంటే ఎవరిలో చెప్పారు లోపల ఒక ఆయన కూర్చుని పలుకుతాడు అని అంటే అది అది పట్టలేమో మనిషి పట్టలేమో అని డౌట్ వచ్చింది అంటే దీన్ని నామరూప బుద్ధి అంటారు ఒక ఆయన కూర్చుని పలుకుతాడు అంటే వాడు పట్టలేమో అని డౌట్ ఎందుకు వచ్చిందంటే నామరూపం తెలియదు అదే అంతర్యాన్ని ఉండి పొందుతున్నాడు అన్నాడు అనుకోండి దాంట్లో సమస్య లేదు యూ కెన్ అండర్స్టాండ్ పైగా ఆ ఊళ్ళో ఉన్న రేడియోలన్నింటిలోనూ ఒకే అంతర్యాలు ఉన్నాడు కూడా పైగా కాబట్టి మన అందరిలో మనం రేడియోలో మనందరిలో ఒకే అంతర్యాన్ని ఉన్నాడు అయితే కొన్ని రేడియోల్లో అంతర్యామి తిరుగుతున్నాడు కొన్ని రేడియోల్లో అంతర్యామి పొగుడుతున్నాడు కానీ సిటీ వాడిలో ఉన్న అంతర్యామి పొగిడి వాడిలో ఉండే అంతర్యామి కూడా ఒక్కడే నక్షత్రం రామకృష్ణ స్వామి ఒక కాశీ స్వామి ద్వేషం చేశారని తింటూ ఉంటూ తినిపించేవాడు కూడా వారిని గుర్తుంచుకో నడుస్తూ ఉంటూ నడిపించేవాడు కూడా వారిపై నిరా పెట్టు చూస్తూ ఉండడానికి చూపైన వాడు కూడా వారిని చూస్తూ చూస్తూ ఉండు నడుస్తూ ఉంటూ నడిపించేవాడు వాడిపై నిరా పెట్టు పలుకుతూ ఉంటూ పలికించేవాడు కూడా వాడు రాముడో షాముడో పలికిస్తూ ఉండు వస్తువులు దర్శిస్తూ వస్తు దాచు బొమ్మలు చూస్తూ ఉండు శక్తిని జ్ఞాపకం పెట్టుకో ప్రపంచంలో నువ్వు పరమాత్మలో జీవించు ఇదే యోగ జీవనం ఇదే జీవన వినియోగం వెళ్ళికోట రామకృష్ణానంద గారు చాలా గొప్ప మహాత్ములు ఆయన రచనలు చాలా బాగుంటాయి తెలుగులో కాబట్టి ఈ విధంగా ఆ అంతర్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో నేను ఒక తోటకు వెళ్ళాను అక్కడ ఎవరో విద్యార్థులు ఉన్నారు నా దగ్గర వచ్చి పాఠం చేస్తున్నారు సరే చెప్తాను అంటే ఒక ఆయన వచ్చి అన్నాడు మీరు చెప్పే వేదాంతం మాకు ప్రోటోకాల్ అవుతూ అవుతుందో అవదో మీరు సంస్కృతం వచ్చిన వాళ్ళు కాబట్టి వేదాంతం వద్దు సంస్కృతం వచ్చిన వాళ్ళు కాబట్టి భర్తృహరి సుభర్తలు పాఠం చెప్పండి అంటే నేను అన్నాను ఊరు వెళ్ళేవాడ అలాగే భర్తృహరి సుభర్తలు పాఠం చెప్పాను విద్యార్థులు ఏమన్నారో తెలిసిన ఇంత చక్కని వేదాంతం మేము ఎప్పుడూ వెళ్ళలేదన్నారు అంటే నేనున్నాను నేను వేదాంతం చెప్పలేదురా శుభాషితాలు చెప్పాను ఏమో మాకైతే అది చక్కటి అందమైన వేదాంతంలాగే భాష వేదాంతమే అన్ని విని ఊరుకోవడం స్వామీజీ చెప్పి వేదాంతం గృహస్థులకు ఉపయోగపడుతుంది తప్ప విద్యార్థులకు ఉపయోగపడదని ఇంకో ఆయన విని ఊరుకోవడం విని ఊరుకోవడం అంతర్జాతం అలా పలికిస్తున్నాడండి విని ఊరుకోవడం నన్ను అడిగాడు ఎవరో ఏమంటే మీరు చెప్పి వెళ్ళాల్సిన గృహస్థులకే కానీ విద్యార్థులకు పనికిరా కరెక్ట్ అండి కరెక్ట్ గృహస్థులకి పనికొచ్చింది కదా వాళ్ళు పాపం సంసారంలో భార్య పిల్లలతో వేగుతూ ఉంటారు పెనం మీద పెట్టినట్టుగా వాళ్ళకి కొంచెం ఉపశమనం కలిగిందా పనికొచ్చిందని ఆ మాత్రం అంగీకరించారంటే నా జీవితం వ్యత్యాసం అయిపోయింది అక్కడికేను కాబట్టి ఇంటి విద్యార్థులకి ఇంటి విద్యార్థులు ఎవరు ఉంటారండి విద్యార్థులు పోని వాళ్ళు వేరే చదువుకుంటారు గృహస్థులకు ఉపయోగం జరిగింది ఐఎమ్ వెరీ బ్లెస్ అని నేను ఈ ఈ మాటలన్నీ అంతర్యామ అనిపిస్తున్నాడు తర్వాత ఈ అంతర్యామ ఏం చేశాడంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి లో కూర్చోబెట్టాడు వీళ్ళందరూ వచ్చి లో కూడా కూర్చున్నారు అంతర్యామ అన్ని నడిపిస్తున్నాడు మీరు కంగారు పడకూడదు మీరు ఓపిక పట్టాలి పొద్దు కూడా పట్టక్కర్లేదు అంతర్యామే నడిపిస్తూ ఉంటాడు మిమ్మల్ని తిట్టి తిట్టించేది అంతర్యామే పొగిలించేది అంతర్యామే అందరిలో కానీ మీలో కూడా అదే అంతర్యామే ఉన్నాడు ఓకే ఈ ప్రకరణమును భేదం కోసం వినియోగిస్తే అది తెలివి తక్కువ అనిపించుకోదు ఈ ప్రకరణము కాబట్టి జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని చెప్పి ప్రయత్నం అది అది అలాగుందా ఉపాసన కదా ఉపాసన అంటే దేవుడికి ఈశ్వరుడికి ఎత్తించే భేదాన్ని స్వీకరించి ఉపాసన ఉంటుంది కాబట్టి ఈ ప్రకరణాన్ని చూపించి ఇదిగో దీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని అల్లరి చేసినటువంటి ద్వైతులు ఉన్నారు ద్వైతులు ఈ అంతర్యామి బ్రాహ్మణాన్ని గట్టిగా పట్టుకుంటారు ఎందుకంటే బయట ఉన్నవాడు జీవుడు లోపల ఉన్నవాడు దేవుడు జీవుడు జీవుడే దేవుడు దేవుడు అదే చెప్తుంటే ఇక్కడ చెప్తున్నది కదా లేదా అందరి జీవుల్లోనూ ఒకే ఉన్నాడు అని చెప్తున్నారు చూసారా సృష్టి చేసేటానికి డిస్టార్ట్ చేసేటానికి ఇంత పెసర అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని వాడేసుకోవటం అంటే అంతర్యా ఆ భేద బుద్ధి ఆ భేద అలా మాట్లాడేస్తుంది అది కూడా అంతర్యామే